بسم الله الرحمن الرحيم يا أيها المزمل قم الليل إلا قليلا نصفه أو انقص منه قليلا أو زد عليه ورتل القرآن ترتيلا إنا سنلقي عليك قولا ثقيلا إن ناشئة الليل هي أشد وطئا وأقوم قيلا إن لك في النهار سبحا طويلا واذكر اسم ربك وتبتل إليه تبتيلا رب المشرق والمغرب لا إله إلا هو فاتخذه وكيلا واصبر على ما يقولون واهجرهم هجرا جميلا وذرني والمكذبين أولي النعمة ومهلهم قليلا إن لدينا أنكالا وجحيما إن لدينا أنكالا وجحيما وطعاما ذا غصة وعذابا أليما يوم ترجف الأرض والجبال وكانت الجبال كثيبا مهيلا అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఓ దుప్పటి కప్పుకుని పడుకునేవాడా రాత్రివేళ నమాజులో నిలబడుతూ ఉండు కాని కొంచెం సేపు మాత్రమే రాత్రిలో సగభాగం లేదా దానిని కొంచెం తగ్గించుకో లేదా దానిని కొంచెం పొడిగించుకో ఖురానును నెమ్మదిగా ఆగి ఆగి పఠించు మేము నీపై ఒక గంభీరమైన వాణిని అవతరింపజేయబోతున్నాము వాస్తవానికి రాత్రివేళ లేవటం మనస్సును అదుపులో ఉంచేందుకు ఎంతో ఉపయుక్తమైనది ఖురానును శ్రద్ధగా పఠించేందుకు ఎంతో అనువైనవి ఎందుకంటే పగటివేళ నీకు చాలా పనులుంటాయి నీ ప్రభువు నామాన్ని స్మరిస్తూ ఉండు అన్నిటినీ వదలి పూర్తిగా ఆయనకే అంకితమైపో ఆయన తూర్పు పడమరలకు స్వామి ఆయన తప్ప మరొక దేవుడు లేడు కనుక నీవు ఆయననే వకీలుగా చేసుకో లోకులు కల్పించే మాటల పట్ల సహనం వహించి మంచితనంతో వారి నుండి వైదొలగిపో సత్య తిరస్కారులైన ఈ సంపన్నుల సంగతి నాకు వదిలిపెట్టు నేను చూసుకుంటాను వీరిని కొంతకాలం ఇదే స్థితిలో ఉండనివ్వు మా వద్ద వీరి కొరకు బరువైన సంఖ్యళ్లు ఉన్నాయి భగభగమండే అగ్ని గొంతులో ఇరుక్కుపోయే ఆహారం వ్యధాభరితమైన శిక్ష ఉన్నాయి ఇదంతా భూమి పర్వతాలు కంపించే రోజున జరుగుతుంది ఆ రోజున పర్వతాలు చెల్లాచెదరైపోయే ఇసుక తిప్పలు మాదిరిగా అయిపోతాయి إنا أرسلنا إليكم رسولا شاهدا عليكم كما أرسلنا إلى فرعون رسولا فعصى فرعون الرسول فأخذناه أخذا وبيلا فكيف تتقون إن كفرتم يوما يجعل الولدان شيبا السماء منفطر به كان وعده مفعولا إن هذه تذكره فمن شاء اتخذ إلى ربه سبيلا మేము ఫిరౌను వద్దకు ఒక ప్రవక్తను పంపిన విధంగా ఒక ప్రవక్తను మీకు సాక్షిగా నియమించి మీ వద్దకు పంపాము చూడండి ఫిరౌను ఆ ప్రవక్త మాటను వినకపోవడం వల్ల మేము అతన్ని చాలా తీవ్రంగా పట్టుకున్నాము ఒకవేళ మీరు కూడా నమ్మటానికి నిరాకరిస్తే పిల్లలను వృద్ధులుగా చేసే ఆ రోజు నుండి ఎలా బయటపడగలరు ఆనాటి తీవ్రత వల్ల ఆకాశం బ్రద్దలవుతుంది అల్లాహ్ చేసిన వాగ్దానం నెరవేరి తీరాలి ఇదొక ఉపదేశం ఇక ఇష్టమైన వారు తమ ప్రభువు వైపునకు పోయే మార్గాన్ని అవలంబించవచ్చు إن ربك يعلم أنك تقوم أدنى من ثلثي الليل ونصفه وثلثه وطائفة من الذين معك والله يقدر الليل والنهار علم أن لن تحصوه فتاب عليكم فقرؤوا ما تيسر من القرآن علم أن سيكون منكم مرضى وآخرون يضربون في الأرض يبتغون من فضل الله وآخرون يضربون في الأرض يبتغون من فضل الله وآخرون يقاتلون في سبيل الله فقرأوا ما تيسر منه وأقيموا الصلاة وآتوا الزكاة وأقرضوا الله قرضا حسنا وما تقدموا لأنفسكم من خير تجدوه عند الله هو خيرا وأعظم أجرا واستغفروا الله إن الله غفور رحيم ఓ ప్రవక్త నీవు ఒక్కొక్కప్పుడు దాదాపు మూడింట రెండు వంతుల రాత్రి మరొకప్పుడు సగం రాత్రి ఇంకొకప్పుడు మూడింట ఒక వంతు రాత్రి ఆరాధనలో నిలబడి ఉంటావని నీ సహచరులలో కూడా ఒక వర్గం ఇలాగే చేస్తుందని నీ ప్రభువుకు తెలుసు అల్లాహ్ మాత్రమే వల్ల వేళలను గురించి లెక్క కట్టగలడు నీవు వేళలను ఖచ్చితంగా లెక్కించలేవని ఆయనకు తెలుసు కనుక ఆయన నీపై దయచూపాడు చూపాడు ఇప్పుడు నీవు ఖురానును సులభంగా పఠించగలిగినంత మేరకే పఠించు ఆయనకు తెలుసు మీలో కొందరు వ్యాధిగ్రస్తులు ఉండవచ్చు మరికొందరు అల్లాహ్ అనుగ్రహాన్ని అన్వేషిస్తూ ప్రయాణాలలో ఉండవచ్చు ఇంకా కొందరు అల్లా మార్గంలో యుద్ధం చేస్తూ ఉండవచ్చు కనుక మీరు ఖురానును సులభంగా పఠించగలిగినంత పఠించండి నమాజును స్థాపించండి జకాతు ఇవ్వండి అల్లాకు మంచి అప్పును ఇస్తూ ఉండండి మీరు ఏ సత్కార్యాన్ని మీకోసం ముందుగా పంపించుకుంటారో దానిని మీరు అల్లా వద్ద చూసుకుంటారు అదే చాలా శ్రేష్టమైనది మరియు దాని ప్రతిఫలం చాలా పెద్దది అల్లాను క్షమాభిక్ష కోసం అర్థిస్తూ ఉండండి నిస్సందేహంగా అల్లాహ్ గొప్ప క్షమాశీలుడు కరుణామయుడును